وأثقالا مع أثقالهم وليسألن يوم القيامة عما كانوا يفترون ఈ అవిశ్వాసులు విశ్వాసులతో మీరు మా విధానాన్ని అనుసరించండి అప్పుడు మేము మీ పాపాలను మాపైన వేసుకుంటాము అని అంటారు నిజానికి వారు వారి పాపాలలోని ఏ పాపాన్ని తమపై వేసుకోరు వారు పూర్తిగా అబద్ధం చెబుతున్నారు అవును వారు తప్పకుండా తమ బరువులను మోస్తారు తమ బరువులతో పాటు అనేక ఇతర బరువులను కూడా మోస్తారు ప్రళయం నాడు నిశ్చయంగా వారిని వారి అభూత కల్పనలను గురించి అడగటం జరుగుతుంది ولقد أرسلنا نوحا إلى قومه فلبث فيهم ألف سنة إلا خمسين عاما فلبث فيهم ألف سنة إلا خمسين عاما فأخذهم الطوفان وهم ظالمون فأنجيناه وأصحاب السفينة وجعلناها آية للعالمين మేము నూహును అతని జాతి వైపునకు పంపాము అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు ఉన్నాడు చివరకు తుఫాను వచ్చి వారు దుర్మార్గులుగా ఉన్న స్థితిలో వారిని చుట్టుముట్టింది తరువాత నూహును నావలోని వారిని మేము రక్షించాము దానిని మేము ప్రపంచవాసులకు ఒక గుణపాఠం వంటి సూచనగా చేశాము وإبراهيم إذ قال لقومه اعبدوا الله واتقوه ذلكم خير لكم إن كنتم تعلمون إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكاً إن الذين تعبدون من دون الله لا يملكون لكم رزقا فابتغوا عند الله الرزق واعبدوه واشكروا له إليه ترجعون وإن تكذبوا فقد كذب أمم من قبلكم ۖ وما على الرسول إلا البلاغ المبين ఇబ్రాహీమును పంపాము అప్పుడు అతను తన జాతి వారితో ఇలా అన్నాడు అల్లాను ఆరాధించండి ఆయనకు భయపడండి మీరు అర్థం చేసుకుంటే ఇదే మీకు మేలైనది అల్లాను కాకుండా మీరు పూజిస్తూ ఉన్నవి కేవలం విగ్రహాలు మాత్రమే మీరు ఒక అభూత కల్పన చేస్తున్నారు యదార్థానికి అల్లాను కాదని మీరు పూజిస్తున్నవి మీకు ఏ ఉపాధిని ఇచ్చే అధికారం కలిగి లేవు ఉపాధి కొరకు అల్లాను అడగండి ఆయనకే దాస్యం చేయండి ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి ఆయన వైపునకే మీరు మరణింపబడతారు ఒకవేళ మీరు తిరస్కరిస్తే మీకు పూర్వం ఎన్నో జాతులు తిరస్కరించాయి స్పష్టంగా సందేశాన్ని అందజేయటం తప్ప దైవ ప్రవక్తపై మరొక బాధ్యత ఏదీ లేదు أولم يروا كيف يبدئ الله الخلق ثم يعيده إن ذلك على الله يسير قل سيروا في الأرض فانظروا كيف بدأ الخلق ثم الله ينشئ النشأة الآخرة إن الله على كل شيء قدير يعذب من يشاء ويرحم من يشاء وإليه تقلبون وما أنتم بمعجزين في الأرض ولا في السماء وما لكم من دون الله من ولي ولا نصير والذين كفروا بآيات الله ولقائه أولئك يئسوا من رحمتي وأولئك لهم عذاب أليم అల్లాహ్ ఏ విధంగా సృష్టిని ప్రారంభిస్తాడో తిరిగి దాని పునఃసృష్టి ఎలా చేస్తాడో వారు ఎన్నడూ గమనించలేదా నిశ్చయంగా ఇది అల్లాకు ఎంతో సులువైనది వారితో ఇలా అను భూమిపై తిరగండి ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి అల్లాహ్ పునరుజ్జీవనాన్ని కూడా ప్రసాదిస్తాడు నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు ఆయన తనకు ఇష్టమైన వారిని శిక్షిస్తాడు తనకు ఇష్టమైన వారిని కరుణిస్తాడు ఆయన వైపునకే మీరు మరణింపబడతారు మీరు ఆయనను భూమిలోనూ లొంగదీయలేరు ఆకాశంలోనూ లొంగదీయలేరు అల్లా నుండి రక్షించడానికి మీకు ఏ సంరక్షకుడూ లేడు ఏ సహాయకుడూ లేడు అల్లా ఆయతులను ఆయన సందర్శనాన్ని తిరస్కరించినవారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది فما كان جواب قومه إلا أن قالوا اقتلوه أو حرقوه فأنجاه الله من النار إن في ذلك لآيات لقوم يؤمنون وقال إنما اتخذتم من دون الله أوثانا مودة بينكم في الحياة الدنيا ثم يوم القيامة يكفر بعضكم ببعض ويلعن بعضكم بعضا ومأواكم النار وما لكم منتصرين فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم ووهبنا له إسحاق ويعقوب وجعلنا في ذريته النبوة والكتاب وآتيناه أجره في الدنيا وإنه في الآخرة لمن الصالحين ఇబ్రాహీము జాతివారు ఇలా సమాధానం పలకటం తప్ప మరొక విషయమేదీ అనలేదు ఇతనిని చంపండి లేదా కాల్చివేయండి చివరకు అల్లాహ్ అతనిని అగ్నిజ్వాలల నుండి రక్షించాడు నిశ్చయంగా విశ్వాసులకు ఇందులో సూచనలు ఉన్నాయి అతను ఇలా అన్నాడు మీరు ప్రపంచ జీవితంలో అల్లాను కాదని విగ్రహాలను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు కాని ప్రళయం నాడు మీరు ఒకరినొకరు తిరస్కరించుకుంటారు ఒకరినొకరు శపించుకుంటారు అగ్ని మీ నివాస స్థలమవుతుంది మీకు సహాయం చేసేవాడెవ్వడూ ఉండడు అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు ఇబ్రాహీము ఇలా అన్నాడు నేను నా ప్రభువు వైపునకు వలసపోతాను ఆయన సర్వశక్తివంతుడు మహావివేకవంతుడు మేము అతనికి ఇస్హాకు యాహూబు వంటి సంతానాన్ని ప్రసాదించాము అతని వంశములో ప్రవక్త పదవిని గ్రంథాన్ని ఉంచాము ప్రపంచంలో అతనికి అతని ప్రతిఫలం ఇచ్చాము పరలోకములో అతను నిశ్చయంగా సజ్జనులలో చేర్చుకోబడతాడు ولوطا إذ قال لقومه إنكم لتأتون الفاحشة ما سبقكم بها من أحد من العالمين أئنكم لتأتون الرجال وتقطعون السبيل وتأتون في ناديكم المنكر فما كان جواب قومه إلا أن قالوا ائتنا بعذاب الله إن كنت من الصادقين قال رب انصرني على القوم المفسدين మేము లూతును పంపాము అప్పుడు అతను తన జాతి వారితో ఇలా అన్నాడు మీకు పూర్వం ప్రపంచ మానవులలో ఎవ్వరూ చేయని అశ్లీల కార్యాన్ని మీరు చేస్తున్నారు ఇదేమిటి మీరు పురుషుల వద్దకు పోతారు దారి దోపిడీలు చేస్తారు మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తారు అప్పుడు అతని జాతివారు ఇలా సమాధానం ఇవ్వటం తప్ప మరొక విషయమేదీ పలకలేదు నీవు నిజాయితీపరుడవే అయితే తీసుకురా అల్లా శిక్షను లూతు ఇలా అన్నాడు నా ప్రభూ ఈ దుష్టులకు వ్యతిరేకంగా నాకు సహాయపడు ولما جاءت رسلنا إبراهيم بالبشرى قالوا إنا مهلكو أهل هذه القرية إن أهلها كانوا ظالمين قال إن فيها لوطا قالوا نحن أعلم بمن فيها لننجينه وأهله إلا امرأته كانت من الغابرين మా దూతలు ఇబ్రాహీము వద్దకు శుభవార్తను తీసుకువెళ్లినప్పుడు అతనితో వారు ఇలా అన్నారు మేము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 వారు చేస్తూ వచ్చిన ఘోర పాతకం కారణంగా మేము ఆ పట్టణానికి చెందిన ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము బుద్ధి విజ్ఞతలను ఉపయోగించే ప్రజల కొరకు وإلى مدين أخاهم شعيبا فقال يا قوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا تعثوا في الأرض مفسدين فكذبوه فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين మద్యను వైపునకు మేము వారి సోదరుడు షోయిబును పంపాము అతను ఇలా అన్నాడు నా జాతి ప్రజలారా అల్లాకు దాస్యం చెయ్యండి అంతిమ దినం కొరకు ఎదురు చూడండి దుర్మార్గులై భూమిపై అత్యాచారాలు చేస్తూ తిరగకండి కాని వారు అతనిని తిరస్కరించారు చివరకు ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకుంది వారు తమ ఇళ్లల్లో ఎక్కడ పడిపోయిన వారు అక్కడనే ఉండిపోయారు وعادا وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل وكانوا مستبصرين وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا سابقين فكلا أخذنا بذنبه فمنهم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 మీ దేవుడు ఒక్కడే మేము ఆయనకే విధేయులం ఓ ప్రవక్త ఇదే విధంగా మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము అందువల్ల పూర్వం మేము గ్రంథం ఇచ్చిన వారు దీనిని విశ్వసిస్తారు ఈ ప్రజలలోని వారు కూడా చాలా మంది దీనిని విశ్వసిస్తున్నారు మా ఆయతులను కేవలం అవిశ్వాసులు మాత్రమే తిరస్కరిస్తారు وما كنت تتلو من قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب المبطلون بل هو آيات بينات في صدور الذين أوتوا العلم وما يجحد بآياتنا إلا الظالمون وقالوا لولا أنزل عليه آيات من ربه قل إنما الآيات عند الله وإنما أنا نذير مبين أولم يكفهم أنا أنزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك لرحمة وذكرى لقوم يؤمنون قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون ప్రవక్త నీవు ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్ని చదివేవాడవు కావు నీ చేతితో వ్రాసేవాడవూ కావు ఒకవేళ అలా జరిగి ఉంటే అసత్యవాదులు అనుమానానికి లోనై ఉండేవారు అసలు ఇవి జ్ఞానం ప్రసాదించబడిన వారి హృదయాలకు స్పష్టమైన సూచనలు మా ఆయతులను దుర్మార్గపు ప్రజలు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు వారు ఇలా అంటారు ఇతని ప్రభు తరఫు నుండి ఇతనిపై సూచనలు ఎందుకు దించబడలేదు ఇలా అను సూచనలు అల్లా వద్ద ఉన్నాయి నేను కేవలం స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే మేము నీపై అవతరింపచేసిన గ్రంథం వారి ముందు చదివి వినిపించబడుతోంది ఇది వారి కొరకు సరిపోదా వాస్తవానికి ఇందులో కారుణ్యం ఉన్నది విశ్వాసులకు హితబోధ ఉన్నది ప్రవక్త ఇలా అను నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాయే సరిపోతాడు ఆయన ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తాన్ని ఎరిగినవాడు అసత్యాన్ని విశ్వసించి అల్లాను తిరస్కరించేవారే అసలు నష్టానికి గురి అయ్యేవారు ويستعجلونك بالعذاب ولولا أجل مسمى لجاءهم العذاب وليأتينهم بغتة وهم لا يشعرون يستعجلونك بالعذاب وإن جهنم لمحيطة بالكافرين يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم تعملون వారు శిక్షను త్వరగా తీసుకురావాలని నిన్ను కోరుతున్నారు సమయం ఒకటి నిర్ణయమై ఉండకపోతే వారి మీదకు శిక్ష ఎప్పుడో వచ్చి పడి ఉండేది నిశ్చయంగా సమయం రాగానే ఆ శిక్ష వచ్చి తీరుతుంది అకస్మాత్తుగా వస్తుంది వారికి ఏమాత్రం తెలియని స్థితిలో వస్తుంది వారు శిక్షను త్వరగా తీసుకురమ్మని కోరుతున్నారు వాస్తవానికి ఈ అవిశ్వాసులను నరకం ఎప్పుడో చుట్టుముట్టింది ఆ రోజున వారికి ఈ విషయం తెలిసిపోతుంది అప్పుడు శిక్ష వారిని పైనుండి కూడా కప్పివేస్తుంది పాదాల క్రింద నుంచి కూడా కప్పివేస్తుంది ఇక రుచి చూడండి మీరు చేసిన చేష్టలకు అని అంటుంది يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون كل نفس ذائقة الموت ثم إلينا ترجعون والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار خالدين فيها نعم أجر العاملين الذين صبروا وعلى ربهم يتوكلون وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم విశ్వసించిన నా దాసులారా నా భూమి విశాలమైనది కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసి ఉన్నది తరువాత మీరందరూ మా వైపునకే మరలింపబడతారు విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము స్వర్గంలోని ఎత్తైన భవనాలలో ఉంచుతాము వాటి క్రింద శలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు ఎంత మంచి ప్రతిఫలం ఆచరించేవారికి సహనం వహించిన వారికి ఇంకా తమ ప్రభువునే నమ్ముకున్న వారికి తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగని జంతువులు ఎన్నో ఉన్నాయి అల్లాహ్ వాటికి ఉపాధిని సమకూరుస్తాడు మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే ఆయన అన్నీ వినేవాడు అన్నీ ఎరిగినవాడును ولئن سألتهم من خلق السماوات والأرض وسخر الشمس والقمر ليقولن الله فأنا يؤفكون الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر له إن الله بكل شيء عليم ولئن سألتهم من نزل من السماء ماء فأحيا به فأحيا به الأرض من بعد موتها ليقولن الله قل الحمد لله బల్ భూమిని ఆకాశాలను ఎవడు సృష్టించాడు చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఎవడు అదుపులో ఉంచాడు అని నీవు వారిని అడిగితే అప్పుడు వారు అల్లాహ్ అని అంటారు అయితే వారు ఎలా మోసపోతున్నారు తన దాసులలో తనకు ఇష్టమైన వారి ఉపాధిని విస్తరింపజేసేవాడు తనకు ఇష్టమైన వారి ఉపాధిని పరిమితపరచేవాడు అల్లాహ్ మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయాన్ని ఎరిగినవాడు ఇంకా నీవు వారిని ఆకాశం నుండి ఎవడు వర్షాన్ని కురిపించాడు దాని ద్వారా మృతభూమిని ఎవడు బ్రతికించాడు అని అడిగితే అప్పుడు వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు అల్హందులిల్లాహ్ అల్లాయే స్తుతింపదగినవాడు అని అను కాని వారిలో చాలా మంది అర్థం చేసుకోరు وما هذه الحياة الدنيا إلا لهو ولعب وإن الدار الآخرة لهي الحيوان لو كانوا يعلمون فإذا ركبوا في الفلك دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى البر إذا هم يشركون ليكفروا بما آتيناهم وليتمتعوا فسوف يعلمون أولم يروا أنا جعلنا يتخطف الناس من حولهم أفبالباطل يؤمنون وبنعمة الله يكفرون ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بالحق لما جاءه أليس في جهنم مثوى للكافرين والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ ఒక వినోదం తప్ప మరేమీ కాదు అసలు జీవన గృహం పరలోక గృహమే అయ్యో వారు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకురాగానే అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ప్రారంభిస్తారు అల్లాహ్ కలుగజేసిన విముక్తికి కృతజ్ఞత చూపటానికి ప్రాపంచిక జీవితపు భోగాలను అనుభవించటానికి మంచిది త్వరలోనే వారికి తెలిసిపోతుంది వారు ఈ విషయాన్ని చూడటం లేదా మేము శాంతి నిలయమైన ఒక హరమును నెలకొల్పాము వాస్తవానికి వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మాయం చేయబడుతున్నారు అయినా వారు అసత్యాన్ని విశ్వసిస్తారా అల్లా కానుకలను తిరస్కరిస్తారా అల్లాకు అబద్ధం ఆపాదించేవాణ్ణి సత్యం తన ముందుకు వచ్చిన తరువాత కూడా దానిని తిరస్కరించేవాణ్ణి మించిన దుర్మార్గుడెవడు అటువంటి అవిశ్వాసుల నివాసం నరకం కాదా మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులతో పాటే ఉంటాం